वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् श्रीगुरुभ्यो नमः श्रीकृष्णशरणं मम श्रीपरमात्मने नमः పూజ్య గురు పూజ్య గురువు గారికి పాదాభివందనాలు ఈనాడు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి స్వాగతం నమస్కారములు తరువాత ఇక్కడ ఇచ్చేసిన ప్రతి విద్యార్థిని విద్యార్థికి గురువుగారు ఆశీస్సులు పొద్దున మనకి ఇచ్చారు అలాగే మా మిగతా స్టూడెంట్స్ అందరూ జూమ్ మాధ్యమున వాళ్ళందరూ రకరకాల దేశాల నుంచి కనెక్ట్ అయ్యి వారు కూడా మ్యూట్లో ఉండి పారాయణ చేస్తున్నారు వారికి స్వాగతం వీరందరికీ ఆశీర్వేదన పిల్లలకి ఇవ్వడానికి వచ్చి ఇచ్చేసిన మీ అందరికీ నమస్కారములు భగవద్గీతకు అనేక భాష లభ్యమవుతుండగా అనేక మంది ప్రవచనాలు చేయడం చేస్తూ ఉండడం కనపడుతుంది అయితే అసలు కృష్ణ పరమాత్మ హృదయం తెలియాలంటే మాత్రం మన గురుదేవుల ప్రవచనాలే పరమాగతి అని చెప్పడంలో అతిశయోక్తి లేదని అందరూ అంగీకరించి తీరే విషయం తెలుస్తూనే ఉంది తస్మాత్ శాస్త్ర ప్రమాణేన అంటూ కృష్ణ హృదయాన్ని యథాతథంగా బోధిస్తూ మన వరకు అద్భుత జ్ఞానాన్ని తీసుకొస్తూ సాధనలోకి తెచ్చుకోవాలని ఎప్పటికప్పుడు మన ప్రేరణ కలిగిస్తున్న గురువు గారికి ఎన్ని నమస్కారాలు చేసినా సరిపోదు వారు బోధిస్తున్న ఈ అద్భుత జ్ఞానాన్ని కాస్తంత ఆయన సాధనలోకి తెచ్చుకోవడమే వారికి ఆనందం ఇస్తుంది భగవద్గీత ఒక్కటి చాలు బ్రతుకులు బాగు చేయడానికని ప్రపంచం మొత్తం గుర్తిస్తున్న రోజుల్లో మనం ఆ గ్రంథాన్ని మరోరాదు సామరస్యానికి సమన్వయానికి గీతకు మించిన గ్రంథం లేదు ఎటువంటి మానసిక రోగాలకైనా మందు భగవద్గీతయే ఇటువంటి అనేక మంత్ర సమానమైన వాక్యములు గత ఇరవై రోజులుగా అలాగే ఇది వరకు గీతాబోధ చేస్తున్నప్పుడు కూడా మన గురువుల నోట వింటూ ఎంత ఇంత గొప్ప జ్ఞానమా అని అనుకోని వారు ఉండరు అలా అనుకున్నప్పుడు కలిగిన స్ఫురణ ఈ గీతాధ్యాయన తరగతులకు బీజం ఆ స్ఫురణ కలగడం ఆలస్యం గురువు గారిని ఆశ్రయించడం వారు పూర్తి అంగీకారం తెలిపి ప్రోత్సహించి ఆశీస్సులను అందించారు అందిస్తూనే ఉన్నారు వారు ప్రేరణ సూచనలు అనుసరిస్తూ పాఠాలు ప్రారంభించడం రెండు సెమిస్టర్స్ పూర్తి చేయడం జరిగింది ఇదంతా మొదలై ఏడాది పూర్తవుతోంది అంటే అదంతా కేవలం గురువు గారి ఆశీర్వాద బలం తప్ప మరొకటి లేదు అలాగే ప్రోగ్రాం మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మన మారేపల్లి వారు చాలా సాయం చేస్తూ వచ్చారు వారికి మా అందరి తరపున కృతజ్ఞతలు మొదటి సెమిస్టర్కి గురువు గారు జగద్గురు అని నామకరణం చేశారు రెండో సెమిస్టర్కి గీతాచార్య అని కూడా గురువులే నామకరణం చేశారు అలాగే వారు సాధనలో ఒక ప్రణాళికగా ఏ ఏ అధ్యాయాల క్రమంలో తరగతులు సాగాలో నిశ్చయం చేశారు ఇలా ఇప్పటి వరకు రెండు పన్నెండు పదిహేను పదహారు మూడు నాలుగు పదము పదకొండు పదమూడు మరియు పదిహేడు అధ్యాయాలు పూర్తి అయ్యాయి అంటే తొమ్మిది అధ్యాయాలు పూర్తయ్యాయి నిన్నటి రోజున గురువుగారు చెప్పినట్లు ఉచ్చారణ దోషం లేకుండా శ్లోకాల పఠనం గురువుగారి ప్రవచనం అనుసరిస్తూ అర్థసహితంగా తెలుసుకోవడం కొందరు మెమరైజేషన్ కూడా చేసే విద్యార్థులు ఉన్నారు అలాగే మీరు ఇప్పుడు చూస్తే బ్లూ బ్యాడ్జ్లో ఉన్న వాళ్ళందరూ మెమరైజర్స్ ఎల్లో బ్యాడ్జెస్లో ఉన్న వాళ్ళు ఫ్లూయెంట్ రీడర్స్ మెమరైజేషన్ ఎందుకు అని ప్రశ్న గురువుగారు ప్రవచనాలు విన్నవారికి కలగదేమో మంత్ర సమానమైన శ్లోకాలు అందున సామాన్యమా కృష్ణవచనాలు జీవితంలో అనేక పరిస్థితుల్లో మనకి గుర్తు వస్తూ దిశానిర్దేశం తప్పకుండా చేస్తాయంటారు మన గురువులు ఒకసారి ఇప్పటి వరకు జగద్గురు గీతాచార్య అనబడే సెమిస్టర్లలో పూర్తి చేసిన అధ్యాయాన్ని సమీక్షిస్తూ గురుదేవుల ప్రణాక ప్రణాళికను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి అధ్యాయం అంటే గీతాచార్యులు మొదటి అధ్యాయం రెండవ అధ్యాయం పరమాత్మ మొదటిసారిగా పలికి మనకి దారి చూపించడం మొదలు పెడతారు అదే సాంఖ్యయోగం ఆ సాంఖ్యయోగంలో మనం తెలుసు తీర్పు ఏంటి అంటే శిష్య శరణాగతి శిష్యుడై ప్రపన్నుడై పరమాత్మ గురువుగా తనకు అర్జునుడికి పరమాత్మ ప్రసాదించిన అద్భుత జ్ఞానం రెండవ రెండవది సాధన మాత్రమే చేస్తే ఏం లాభం ఈశ్వరానుగ్రహం ముఖ్యం అని ఎప్పటికప్పుడు మన గురువు గారు బోధిస్తూ ఉంటారు అంటే పదకొండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం భక్తి యోగం భగవద్భక్తి ఎలా ఉండాలో ఎటువంటి గుణాలని అభ్యాసంలోకి తెచ్చుకోవాలో అవి వ్యవహార జీవితంలో కూడా ఎలా నడిపిస్తాయో అని నిన్ననే భక్తి యోగంలో విన్నాం అంటే రెండు రోజుల క్రితం జీవితానికి పరిస్థితి ఏంటి అది ఎలా పొందాలి నిరంతరం సాగుతూ ప్రతిదీ ప్రసాద దృష్టితో చూడ్డాన్ని నేర్చుకుంటే జీవితానికి పరమార్థము అనగా పురుషోత్తమ ప్రాప్తిని సాధించడం బోధిస్తోంది పదిహేనో అధ్యాయమైన పురుషోత్తమ ప్రాప్తి యోగం మరి జీవితం అంటేనే యుద్ధం ఎవరికి మనలోనే ఉన్న దైవీ ఆసు ఆసురీ గుణములకు సాధన అంటేనే యుద్ధం ప్రతి పురాణ కథ బోధిస్తున్నది ఇదే అంటారు మన గురువులు పదహారు అధ్యాయంలో పరమాత్మ ఏ గుణాలు పెంపొందించుకోవాలో ఏమేం చేసుకోవాలో ఏ గుణాలు తగ్గించుకోవాలో సూటిగా చెప్పనే చెప్పారు అలా దైవీ గుణాలు పెంపొందించుకుంటూ ఏం చేయాలి మూడు నాలుగు అధ్యాయాల్లో చెప్పబడిన విషయాలు సారవాక్యంగా చెప్పాలంటే నిష్కామ కర్మయోగం ఈశ్వరార్థం చేస్తూ జ్ఞాన సాగాలి అలా చేస్తే ఏంటి లాభం అంటే విశ్వాన్ని విశ్వేశ్వరుని కలిపి చూడగలిగే అభ్యాసం చేస్తూ అటుపై విశ్వే విశ్వంలో విశ్వేశ్వరుని క్రమంగా విశ్వమే విశ్వేశ్వరుడుగా సాక్షాత్కరించుకునే దిశ దిశ వైపు ప్రయాణం చేయగలుగుతున్నాం అంటూ పదకొండో అధ్యాయంలో విశ్వరూప సందర్శన యోగంలో తెలుసుకుంటున్నాం ఆ ప్రయాణానికి కావాల్సిందేంటి గురువు గురువు గారు పలుమార్లు ఆత్మానాత్మ వివేకం గురించి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు కదా అది మరింత మరింత స్పష్టంగా బోధించేదే పదమూడవ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం ఇది ఎల్లప్పుడూ ఆచరణలోకి తెచ్చుకోవడానికి కావలసినది శ్రద్ధ శ్రద్ధ శ్రద్ధ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం గురు శాస్త్ర వాక్యములందు ఆసక్తి భావంతో వారు చెప్పింది ఆచరించడమే శ్రద్ధ అటువంటి శ్రద్ధ ఎన్ని రకాలు ఏ రకమైన శ్రద్ధను పెంచుకోవాలి ఇవన్నీ బోధించేవి పదిహేడవ అధ్యాయమైన శ్రద్ధాత్రయ విభాగ యోగం మద్గురు జగద్గురు కదా కృష్ణ హృదయాన్ని యథాతథంగా తేటగా బోధిస్తూ మనందరి సాధన ఉద్ధరించడానికి మన గురువులు అత్యంత దయతో గీతాధ్యాన తరగతుల కోసం వేసిన ఇదే ప్రణాళిక ఇటువంటి ప్రాక్టికల్ అప్రోచ్తో ఋషిపీఠం ఆధ్వర్యంలో తీసుకొస్తున్న లోన్ గీత మరింతగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము ఇక్కడ చాలామంది పొద్దున్న నుంచి మేము చేసిన ప్రాక్టీసులు సెషన్లో వచ్చి క్లాసెస్లో ఎలా చేరాలి అని అనుకుంటున్నారు లర్న్ గీతా డాట్ ఆర్గ్లోకి అన్ని వివరాలు తెలుస్తాయి వచ్చే వారం గురువు గారు ఒక అద్భుతమైనది ప్రణాళిక వేసినదికి వారే వారి ఇనాగ్రేట్ చేస్తున్నారు ఈ ఈ క్లాసెస్ అన్ని జూమ్లో జరుగుతాయి వారానికి రెండు క్లాసులు రోజు వారానికి రెండు క్లాసులు ఎనిమిది శ్లోకాలు ఏమంటారు ప్రతి పదార్థము తర్వాత గురువుగారి ప్రవచనము తర్వాత ఇక్కడ ఇద్దరు స్పెషల్ స్టూడెంట్స్ గురువు గారికి చెప్పడం విన్నవించుకోవడం జరిగింది ఈ తొమ్మిది అధ్యాయాల్లో వారిద్దరిని ఏ శ్లోకాలు అడిగినా వాళ్ళు అర్థం చెప్పగలరు అది ఎందుకు చెప్పగలుగుతారంటే శారద అండ్ లక్ష్మి గారు సారీ సుధా గారు వాళ్ళిద్దరూ sorry excuse me Sudha and Sarathi గారు వీళ్ళిద్దరూ ఏ శ్లోకంలో చెప్పినా చెప్పగలరు అది ఎందుకు మేము వారిని ప్రొజెక్ట్ చేస్తున్నాం అంటే వారికి మేము గురువు గారు ఇచ్చిన ప్రవచనాలు ఆధారంగా మేము చేసిన టీచర్స్ మా నాతో వచ్చిన ఇద్దరు టీచర్ సత్యశ్రీ గారు శాంతి అక్కడ ముగ్గురం అక్కడి నుంచి వచ్చాం కేవలం ఈ దీనికోసమే ఈ సుదినం కోసం సో ఆ క్లాసెస్ గురించి వివరాలు వచ్చేవారు మీ అందరికీ తెలుస్తుంది ఈ లోపల మీరు ఆ లింక్కి వెళ్తే మీకు అన్నీ తెలుస్తాయి తర్వాత చివరిగా మరో రెండు సెమిస్టర్స్ అయి గురువుగారు ఆశీస్సులతో పద్దెనిమిది అధ్యాయాలు పూర్తయ్యాక సంపూర్ణ గీతాపారాయణం గురువుగారి సన్నిధిలో కురుక్షేత్రంలో కానీ వారణాసిలో కానీ బృందావనంలో కానీ సభాముఖంగా అందరి హృదయంలో ఉన్నది మీకు విన్నవించుకుంటున్నాం సో తర్వాత గురువు గారిని ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని సభ మీదకి ఇద్దరికి రావాలని ఆహ్వానిస్తున్నాము మారేపల్లి వారి వారిని కోరుతున్నాము డాక్టర్ నారాయణరావు గారు వారిని వచ్చి వారికి పూలమాలతో సత్కరించాలని కోరుకుంటున్నాం ఈరోజు ఎంతో అదృష్టకరమైన రోజు నా ఇద్దరు గురువులు ఇక్కడే ఉన్నారు గురువు ధార్మికంగా ఇస్తున్న గురువు గారిని మా నాన్నగారు జంధ్యాల శంకర్ గారు పూలమాలతో సత్కరిస్తున్నారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని డాక్టర్ నారాయణరావు గారు సత్కరిస్తున్నారు గురువు గారిని శ్రీకృష్ణ పరమాత్మని పూలమాలతో భగవంతుని అలంకరిస్తున్నారు श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम श्रीपरमात्मने नमः अथ आदितीयोध्यायः साङ्ख्ययो अनार्यजुष्टमश्वर्यम् अकीर्तिकरमर्जुन दैवम् आत्मगमः पार्थ नैतय्युपपद्यते क्षुद्रम् हृदय दौर्बल्यम् यतोदिष्ट परम् तप अर्जुन उवाच कथम् हिमाहम् सङ्ख्ये रोणम् शमधुसूदना प्रतियोत्स्यामि पूजार्हावरिसूदन गुरु न हत्वा हि महानुभावान् श्रेयो भोक्तुम् हैक्षमपीह लोके हत्वार्थकामांस्तु गुरुनिहैव न चैतद्विद्मः कतरन्नो गरीयः यद्वार्जयेम प्रमुखे धातराष्ट्रा अरण्य दोषो बालस्वभावः पृच्छामि त्वाम् कर्म सम्मूढ चेता यक्षे यस्याम् निश्चितम् शाधि माम् त्वाम् प्रपन्नम् न हि प्रपश्यामि ममापनुद्यात् वनुद्यात् वृद्धम् राज्यं सुराणामपि चाधिपत्यम् सञ्जय उवाच एवमुक्त्वा ऋषीकेशम् राकेशः परन्दपः नयो इति गोविन्दम् उक्त्वा तूषीम् बभूवः तमुवाच हृषीकेशः प्रहसन्निव भारत सेनयोरुभयो वचः श्रीभगवानुवाच अशोच्यानन्वशोचस्त्वम् प्रज्ञावादांश भाषसे गतासू न गतासू च नानुशोचन्ति पण्डिताः न त्वेवाहम् नासम् न त्वम् नेमे जनाधिपाः न चैव न भविष्यामः सर्वे वयमतः परम् यथा देहे कौमारम् यौवनम् जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति मात्रा वर्षा सुीतोष्णसुखदुःखदाः आलमापायिनो नित्याः स्वभारत यम् हि न व्यथयन्त्येते पुरुषम् पुरुष समदुःखसुखम् धीरम् सोऽमृतत्वाय कल्पते नासतो विद्यते भावः नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः तनयोस्तत्त्वदर्शिभिः अविनाशितु तद्विद्धि येन सर्वमिदम् ततम् विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति अन्तवन्त इमे देहाः नित्यस्योक्ता शरीरिणः अनाशिनो प्रमेयस्य तस्मात् भारत यदेनम् वेत्ति हन्तारम् यश्चैनम् हन्यते हतम् उभौ तौ न विजानीतः नायम् हन्ति न हन्यते न जायते म्रियते वा कदाचित् यम् भूत्वा भविता वानभूयः अजो नित्यः शाश्वतोऽयम् पुराणः न हन्यते हन्यमाने शरीरे वेदाविनाशिनम् नित्यम् यतेन अजमव्ययम् कथम् स पुरुषः पार्थ कम् खादयति हन्तिकम् वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति न तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देहि नैनम् छिन्दन्ति शस्त्राणि नैनम् दहति पावकः न चैनम् क्लेदयन्त्यापः न शोषयति मारुतः अक्षेद्यो अक्लेद्यो शोष्य एव च नित्यः सर्वगतस्थाणुः अचलोऽयम् सनातनः अव्यक्तोऽयमचिन्त्योऽयम् अविकार्योऽयमुच्यते तस्मादेवम् विदित्वैनम् नानुशोचितुमर्हसि अथ चैनम् नित्यजातम् नित्यम् वा मन्यसे मृतम् तथा वित्वम् महाबाहो नैवम् शोचितुमर्हसि जातस्य हि मृत्युः ध्रुवम् जन्ममृतस्य च तस्मादपरिहार्यर्थे न त्वम् शोचितुमर्हसि अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना आश्चर्यवत् पश्यति कश्चिदेनम् आश्चर्यवत् वदति तथैव चान्यः आश्चर्यवच्चैनमण्यः शृणोति श्रुत्वा केनम् न चैव कश्चित् देही नित्यमवध्योऽयम् देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न त्वम् शोचितुमर्हसि स्वधर्ममपि चावेक्ष न विकम्पितुमर्हसि धर्माद्धियुद्धाश्रेयोऽन्यत् क्षत्रियस्य न विद्यते यदृच्छया चोपपन्नम् स्वर्गद्वारमपावृतम् सुखिनः क्षत्रिया पार्थ लभन्ते युद्धमीदृशम् अथ चेत्त्वमिमम् धर्म्यम् सङ्ग्रामम् न करिष्यसि ततः स्वधर्मम् हित्वा पापमवाप्स्यसि अकीर्तिम् भूतानि ष्यन्ति देव्यया सम्भावितस्य चाकीर्तिः मरणादतिरिच्यते भयाद्रणादु हंस्यन्ते त्वाम् महारथाः चक्रम् त्वम् भूत्वा यास्यसि राघवम् अवाच्य बालांश बहून् पतिष्यन्ति तवाहिताः निन्दन्तस्तव सामर्थ्यम् ततो दुःखतरम् किम् अतो वा प्राप्स्यसि स्वर्गम् जित्वा वा भोक्ष्यसे महीम् तस्मादुत्तिष्ठ कौन्तेया युद्धाय कृतनिश्चयः सुखदुःखे समे कृत्वा लाभालाभौ जया ततो युद्धाय युद्धस्व नैवम् पापमवाप्स्यसि एषा ते विहिता साङ्ख्ये बुद्धिर्योगेऽपि मां शृणु बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धम् रहास्यसि नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य महतो भया व्यवसायात्मिका बुद्धिः एकेह गुरुनन्दना व्यवसायिनाम् यामि माम् पुष्पिता वाचम् प्रवदन्त्यपि पश्चितः देदवादरताः पार्थ नान्यदस्तीति वादिनः कामात्मानस्वर्गपराः जन्म कर्मफलप्रदाम् क्रिया विशेषबहुला भोगैश्वर्य प्रति भोगैश्वर्यप्रसक्तानाम् तयापहृतचेतसाम् व्यवसायात्मिका बुद्धिः समातौ न विधीयते त्रैगुण्यविषया वेदाः तैपुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थः निर्योगक्षेम आत्मवान् उदपाने सर्वतः संलुतोलके तावान् सर्वेषु वेदेषु कर्मण्येवाधिकारस्य मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः मा ते सङ्गो स्वकर्मणि योगस्थः कुरु कर्माणि सङ्गम् त्यक्त्वा धनञ्जयात् भूत्वा योग उच्यते दूरेण ह्यवरम् कर्म बुद्धियोगा धनञ्जया बुद्धौ शरणमन्विच्छ कृपणाफेतवः बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते तस्मात् योगाय उज्यस्व योगः कर्मसु कौशलम् कर्मजम् बुद्धियुक्ता हि फलम् त्यक्त्वा मनीषिणः जन्मबन्धविनिर्मुक्ताः पदम् गच्छन्त्यनामयम् यदा ते मोहकलिलम् बुद्धिर्यभिधरिष्यति तदा गन्तासि निर्वेदम् श्रोतव्यस्य श्रुतस्य च श्रुतिविप्रतिपन्नाते यदा स्थास्यति निश्चला समाधावचरा बुद्धिः तदा योगमवाप्स्यसि अर्जुन उवाच स्थितप्रज्ञस्य का भाषा समाधिस्तस्य केशव स्थितधीभाषेः किमासीत विदेत किम् श्रीभगवानुवाच यदा कामान् सर्वान् पार्थमनोगतान् आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः स्थितदीर्घुनिरुच्यते यः सर्वत्रानभिस्नेहः तत्तत्प्राप्य शुभाशुभम् नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता यदा संहरते चायम् पूर्वोगा सर्वशः इन्द्रियाणीन्द्रियादिभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसभज्यम् रसोऽप्यस्य परम् दृष्ट्वा निवर्तते यदतोया पुरुषस्य विपश्चितः इन्द्रियाणि प्रमाधीनि हरन्ति मनः सर्वाणि संयम्य युक्त आसीत मत्परः वशेन्द्रियस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता ध्यायतो विषयान् पुंसः सङ्गर्षेषु कजायते सङ्गा सञ्जायते कामः कामा क्रोधोऽभिजायते क्रोधाद्भवति भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः श्रुतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति रागद्वेषवियुक्तैस्तु विषयाणिन्द्रियैश्वरम् आत्मवश्यैति देहात्मा प्रसादमधिगच्छति प्रसादे सर्वदुःखानाम् हानिरस्योपजायते प्रसन्नचेतसो ह्याशु बुद्धिर्पर्यवतिष्ठते नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना न चा भावयतः शान्तिः अशान्तस्य कुतः सुखम् इन्द्रियाम् यन्मनोनुविधीयते प्रज्ञाम् वायुर्नावमिवाम्भसि तस्मादस्य महाभावो निगृहीतानि सर्वशः इन्द्रियाणीन्द्रियाद्येभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता यानि च सर्वभूतानाम् तस्याम् जागर्ति संयमी यस्याम् जागृति भूतानि सा निशा पश्यतो मुनेः आपूर्यमाणमचल प्रतिष्ठम् समुद्रमाप प्रविशन्ति यद्वत् तद्वत् कामायम् प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी विहाय कामान्यः सर्वान् पुमांश्चरति निःस्पृहः निर्ममो निरहङ्कारः स शान्तिमधिगच्छति एषा ब्राह्मी स्थितिः पार्थ नैनाम् प्राप्य विमुह्यति स्थित्वा स्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे साङ्ख्ययोगो नाम द्वितीयोऽध्यायः सर्वधर्माधरिते मामेकम् शरणम् व्रज अहम् त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः श्रीपरमात्मने नमः अथ द्वादशोऽध्यायः भक्तियोगः अर्जुन उवाच एवं सततयुक्ता भक्ता स्वाम् पर्युपासते ये चाप्यक्षरमव्यक्तम् तेषाम् के योगवित्तमाः श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमामताः ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तम् पर्युपासते सर्वत्र गमचिन्त्यम् च कूटस्थमचलम् ध्रुवम् सन्नियम्येन्द्रियग्रामम् सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः क्लेशोऽधिकरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन माम् ध्यायन्त उपासते तेषामहम् समुद्धत्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम् मय्येव मन आधत्स्व मयि बुद्धिम् निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वम् न संशयः अथ चित्तम् समाधातुम् न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततः मामिच्छातुम् धनञ्जय अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि अथैतदप्यशक्तोऽसि कर्तुम् मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागम् ततः कुरु यतात्मवान् श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाध्यानम् विशिष्यते ध्यानात् कर्मफलत्यागः शान्तिरनन्तरम् अद्वेषा सर्वभूतानाम् करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुभाषिणी सन्तुष्टः सततम् योगी यथात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स्व प्रियः यस्मान्नो द्विजते लोकः लोकान्नो द्विजते च यः हर्षामर्षभयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः अनपेक्षः शुचिर्दक्षः उदासीनो गतव्यतः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान्यः स मे प्रियः समशत्रौ च मित्रे च तथा मानापमानयोः शीतोष्णसुखदुःखेषु समः सङ्गविवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः एतु धर्म्यामृतमिदम् यथोक्तम् पर्युपासते श्रद्धानामत्परमाः प्रियाः तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः श्रीपरमात्मने नमः अथ पञ्चदशोऽध्यायः पुरुषोत्तमप्राप्तियोगः श्रीभगवानुवाच ऊर्ध्वमूलमधः शाखम् अश्वत्थम् प्राहुरव्ययम् छन्दांसि पर्णानि यस्तम् वेद स वेदवित् वित् अधश्चोर्ध्वम् प्रसृता तस्य शाखाः विषयप्रवालाः अधश्च मूलान्यनुसन्तता हि कर्मानुबन्धीनि मनुष्यलोके न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा अश्वत्थमेनम् सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन छित्त्वा ततः पदम् तत्परिमार्गितव्यम् यस्मिन् गता न निवर्तन्ति भूयः तमेव चाद्यम् पुरुषम् प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणी निर्माणमोहाजितसङ्गदोषाः अध्यात्मना च विनिवृत्तकामाः द्वन्द्वैर्विमुक्ता विमुक्ता सुखदुःखसञ्ज्ञैः गच्छन्त्यमूढाः पदमव्ययम् तत् न तद्भासयते सूर्यः न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमम् मम ममैवांशो जीवलोके जीवभूतः सनातनः मनः षष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति शरीरम् यदवाप्नोति यच्छाप्युत्रा गृहीत्वैतानि त्वैतानि सञ्ज्ञापि वायुर्गन्धानि भाषय श्रोत्रम् चक्षुस्पर्शनम् च रसनम् घ्राणमेव च अधिष्ठाय मनश्चायम् विषयानुपसेवते उत्क्रामन्तम् स्थितम् वापि भुञ्जानम् वा गुणान्वितम् विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः यतन्तो योगिनश्चैनम् पश्यन्यात्मन्यवस्थितम् यतन्तोऽप्यकृतात्मानः नैनम् पश्यन्त्य चेतसः यदा तेजः जगद्भासयतेऽखिलम् यच्छन्द्रमसि यच्छाग्नौ तत्तेजो विद्धि मामकम् गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधी सर्वाः सोमो भूत्वा रसात्मकः अहम् वैश्वानरो भूत्वा प्राणिनाम् देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नम् चतुर्विधम् सर्वस्य चाहम् हृदि सन्निविष्टः मत्तस्मृतिर्ज्ञानमपोहनम् च वेदैश्च सर्वैरहमेव वेद्यः वेदान्तकृद्वेद विदेव चाहम् द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः यो लोकत्रयमाविश्य धिवत्यव्यय ईश्वरः यस्मात् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रतितः पुरुषोत्तमः यो मामेवमसम्मूढः जानाति पुरुषोत्तमम् स सर्वविद्भवति माम् सर्वभावेन भारत इति गुह्यतमम् शास्त्रम् इदमुक्तम् मया नखा एतत् बुद्धिमान् स्यात् कृतकृतश्च भारत तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमप्राप्तियोगो नाम पञ्चदशोऽध्यायः सर्वधर्मान् परित्यज्य मामेकम् शरणम् अभयम् सत्त्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थितिः दानम् दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् अहिंसा सत्यमक्रोधः त्यागः शान्तिरपैशुनम् दया भूतेष्वलो लुप्त्वम् मार्दवम् ह्रीरचापलम् तेजः क्षमा धृतिः शौचम् अद्रोहो नातिमानिता भवन्ति सम्पदम् दैवीम् अभिजातस्य भारत दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च अज्ञानम् चाभिजातस्य पार्थसम्पदमासुरीम् दैवी सम्पद्विमोक्षाय निबन्धायासुरीमता माशु च सम्पदम् दैवीम् अभिजातोऽसि पाण्डवा द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् दैव आसुर एव च दैवो विस्तरशः प्रोक्तः आसुरम् पार्थ मे शृणु प्रवृत्तिम् च निवृत्तिम् च जना न विदुरासुराः न शौचम् नापि चाचारः न सत्यम् तेषु विद्यते असत्यमप्रतिष्ठन्ते जगदाहुरनीश्वरम् अपरस्परसम्भूतम् किमन्यत्कामहैतुकम् एताम् दृष्टिमवष्टभ्या नष्टात्मानोऽल्पबुद्धयः प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतोभिताः काममाश्रित्य दुष्पूरम् दम्भमानमदान्विताः मोहात् गृहीत्वा सद्ग्राहान् प्रवर्तन्ते शुचिव्रताः चिन्तामपरिमेयाम् च प्रलयान्तामुपाश्रिताः कामोपभोगपरमाः एतावदिति निश्चिताः आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः ईहन्ते कामभोगार्थम् अन्यायेनार्थसञ्चयान् इदमद्य मया लब्धम् अहम् प्राप्स्ये मनोरथम् इदमस्तीदमपि मे भविष्यति पुनर्थनम् असौ मया हतः हनिष्ये चापरानपि ईश्वरोऽहमहम् भोगी सिद्धोऽहम् बलवान् सुखी आढ्योऽपि जनवानस्मि कोऽन्योऽस्मि सदृशो मया यक्षे दास्यामि मोदिष्ये इत्यज्ञानविमोहिताः अनेकचित्तविभ्रान्ताः मोहजालसमावृताः प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेषु च आत्मसम्भाविताः स्तब्धाः धनमानमदान्विताः यजन्ते नाम यज्ञैस्ते दम्भेनाविधिपूर्वकम् अहङ्कारम् बलम् दर्पम् कामम् क्रोधम् च संश्रिताः मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः तानहं विशतः क्रूरा संसारेषु नराधमान् क्षिपाम्यजश्रमशुभाम् आसुरीष्वेव योनिषु आसुरीं योनिमापन्नाः मूढा जन्मनि जन्मनि मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिम् त्रिविधम् नरकस्येदम् द्वारम् नाशनमात्मनः कामक्रोधस्तदा लोभः तस्मादेतत्त्रयम् त्यजेत् एतै विमुक्तः कौङ्यः तमोद्वारैस्त्रिभिर्नरः आचरत्यात्मनः श्रेयः ततो याति यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः न च सिद्धिमवाप्नोति न सुखम् न गतिम् तस्मात् शास्त्रं प्रमाणं ते कार्याकार्यव्यवस्थितौ ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे दैवासुरसम्पद्विभागयोगो नाम षोडशोऽध्याय परित्यज मामेकम् शरणम् व्रज अहम् त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः श्रीपरमात्मने नमः अथ तृतीयोऽध्यायः कर्मयोगः अर्जुन उवाच ज्ञायसि चेत् कर्मणस्ते मता बुद्धिर्जनार्दन तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम् श्रीभगवानुवाच लोकेऽस्मिन् विविधा निष्ठा पुरा प्रोक्ता मया नखा ज्ञानयोगेन साङ्ख्यानाम् कर्मयोगेन योगिनाम् न कर्मणामनारम्भा नैश्वर्यम् पुरुषोष्णुते न च सन्न्यसनादेव सिद्धिम् समधिगच्छति न हि कश्चित् क्षणमपि जातु तिष्ठत्य कर्मकृत् कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः कर्मेन्द्रियाणि संयम्य यथास्ते मनसा स्मरन् इन्द्रियार्थान् विमूढात्मा मिथ्याचारः स उच्यते यस्मिन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन कर्मेन्द्रियः कर्मयोगम् असक्तः स विशिष्यते नियतम् कुरु कर्म त्वम् कर्म ध्यायो ह्यकर्मणः शरीरयात्रापि च ते न प्रसिद्धेद कर्मणः यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोऽयम् कर्म बन्धनः तदर्थम् कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर सह यज्ञाः प्रजा सृष्ट्वा पुरोवाच प्रजापतिः अनेन प्रसविष्यत्वम् एषवोऽस्विष्टकामधक् देवान् भावयतानेन ते देवा भावयन्तु वः परस्परम् भावयन्तः श्रेयः परमवाप्स्यथा इष्टान् भोगान् हि वो देवाः दास्यन्ते यज्ञभाविताः तैर्दत्तानप्रधायेभ्यः यो भुङ्क्ते स्तेन एव सः यज्ञशिष्टाश्चिनः सन्तः उच्यन्ते सर्वकृदिशैः भुञ्जते ते त्वघम् पापाः ये पचन्त्यात्मकारणात् अन्नात् भवन्ति भूतानि पर्जन्यादन्न सम्भवः यज्ञात् भवति पर्जन्यः यज्ञः कर्म समुद्भवः कर्म ब्रह्मोद्भवम् विद्धि ब्रह्माक्षरसमुद्भवम् तस्मात् सर्वगतम् ब्रह्म नित्यम् यज्ञे प्रतिष्ठितम् एवम् प्रवर्तितम् चक्रम् नानुवर्तयति हयः अघायुरिन्द्रियारामः मोघम् पार्थ स जीवति यस्त्वात्मरतिरेव स्यात् आत्मतृप्तश्च मानवः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यम् न विद्यते न कृतेनेव कश्चन न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः तस्मादसक्तः सततम् कार्यम् कर्म समाचर असक्तो व्याचरम् कर्म परमाप्नोति पूरुषः कर्मणैव संसिद्धिम् आस्थिता जनकादयः लोकसङ्ग्रहमेवापि सम्पश्यन् तत्तुमर्हसि यद्यदाचरति श्रेष्ठः तत्तदेवेतरो जनः यः प्रमाणम् कुरुते लोकस्तदनुवर्तते न मे पार्थास्ति कर्तव्यम् त्रिषु लोकेषु किञ्चन नानवाप्तमवाप्तव्यम् वर्त एव च कर्मणि यदि ह्यहम् न वर्तेय जातु कर्मण्यतन्द्रितः मम वर्त्मानुवर्तन्ते मनुष्या पार्थ सर्वशः उत्सीदेयुरिणे लोकाः न कुर्याम् कर्म चेदहम् शङ्करस्य च कर्ता भारत कुर्यात् विद्वांस्तथा सक्तः चिकीर्षुर्लोकसङ्ग्रहम् न बुद्धिभेदम् जनयेत् अज्ञानाम् कर्म सङ्गिनाम् जोषयेत् सर्वकर्माणि विद्वान् युक्तः समाचरन् प्रकृते क्रियमाणानि गुणैकर्माणि सर्वशः अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते तत्त्ववित्तु महाबाहो गुणकर्म विभागयोः गुणागुणेषु वर्तन्ते इति मत्वा न सज्जते प्रकृतेर्गुणसम्मूढाः सज्जन्ते गुणकर्मसु तान् कृत्स्नविदो मन्दान् कृत्स्नविन्न विचालयेत् मयि सर्वाणि कर्माणि सन्न्यस्याध्यात्मचेतसा निराशीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः एमे मतमिदम् नित्यम् अनुतिष्ठन्ति मानवाः श्रद्धावन्तो न सूयन्तः मुच्यन्ते तेऽपि कर्मभिः एते तदभ्यसूयन्तः नानुतिष्ठन्ति मे मतम् सर्वज्ञानविमूढांस्तान् विद्धि नष्टान चेतसः सदृशम् चेष्टते स्वस्याः प्रकृते ज्ञानवानपि प्रकृतिम् यान्ति भूतानि निग्रहः किम् करिष्यति इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ तयोर्नवशमागच्छे तौ ह्यस्य परिपन्थिनौ श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठिता स्वधर्मे निधनम् श्रेयः परधर्मो भयावहः अर्जुन उवाच अथ केन प्रयुक्तोऽयम् पापम् चरति पूरुषः अनिच्छन्नपि वा श्रेया बलादिव श्रीभगवानुवाच काम एष क्रोध एषः रजोगुणसमुद्भवः महाशनो महापाप्मा विद्धेनमिह वैरिणम् धूमेनाव्रियते वह्निः यथादर्शो मलेन च यथोल्बेनावृतो गर्भः तथा तेनेदमावृतम् आवृतम् ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा कामरूपेण कौन्तेय दुष्पूरेणानलेन च इन्द्रियाणि मनो बुद्धिः अस्याधिष्ठानमुच्यते एतैर्विमोहय ज्ञानमावृत्य देहिनम् तस्मात् त्वमिन्द्रियाण्यादौ नियम्य भरकर्षभा पाप्मानम् प्रजहिह्येनम् ज्ञानविज्ञाननाशनम् इन्द्रियाणि पराण्याहुः इन्द्रियेभ्यः परम् मनः मनसस्तु परा बुद्धिः यो बुद्धेः परतस्तु सः एवम् बुद्धेः परम् बुद्ध्वा संस्तभ्यात्मानमात्मना जहि शत्रुम् महाबाहो कामरूपम् दुरासनम् तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे कर्मयोगो नाम तृतीयोऽध्यायः सर्वधर्मान् परित्यज मामेकम् शरणम् व्रज अहम् त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः श्रीपरमात्मने नमः अथ चतुर्थोऽध्यायः ज्ञानयोगः श्रीमगवानुवाच इमम् विवस्वते योगम् प्रोक्तवानहमव्ययम् विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वा कवे ब्रवीत् एवम् परम्परा प्राप्तम् इमम् राजर्षयो विदुः सकाले नेह महता योगो नष्टः परन्तप स एवायम् मया तेद्य योगः प्रोक्तः पुरातनः भक्तोऽसि मे सखा चेति रहस्यम् एतदुत्तमम् अर्जुन उवाच अपरम् भवतो जन्म परम् जन्म विवस्वतः कथमेतद्विजानीयाम् त्वमादौ प्रोक्तवानिति श्रीभगवानुवाच बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन तान्यहम् वेद सर्वाणि न त्वम् वेत्त परन्तप अजोऽपि सन्नभ्ययामः भूतानामीश्वरोऽपि सन् प्रकृतिम् स्वामधिष्ठाय सम्भवाम्यात्ममायया यदा यदा हि धर्मस्य ज्ञाने भारता अभ्युत्थानमधर्मस्य तदात्मानम् सृजाम्यहम् परित्राणाय साधूनाम् विनाशाय च दुष्कृताम् धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे जन्म कर्म च मे दिव्यम् एवम् यो वेति तत्त्वतः त्यक्त्वा देहम् पुनर्जन्म नैति मामेति सोऽर्जुना वीतरागभयक्रोधाः मन्मया मामुपाश्रिताः बहवो ज्ञानतपसा मद्भावमागताः ये यथा माम् प्रपद्यन्ते ताम् भजाम्यहम् मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः काङ्क्षन्तः कर्मणाम् सिद्धिम् यजन्त इह देवताः क्षिप्रम् हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा चातुर्वर्ण्यम् मया सृष्टम् गुणकर्म विभागशः तस्य कर्तारमपि माम् विद्य कर्तारमव्ययम् न माम् कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा इति माम् योऽभिजानाति कर्मभिर्न स बध्यते एवम् ज्ञात्वा कृतम् कर्म पूर्वैरपि मुमुक्षुभिः कुरु कर्मैव कस्मात्त्वम् पूर्वैः पूर्वतरम् कृतम् किम् कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः तत्ते कर्म प्रवक्ष्यामि यज्ञात्मा मोक्षसे शुभा कर्मणो ह्यपि बोद्धव्यम् बोद्धव्यम् च हि कर्मणः अकर्मणश्च बोद्धव्यम् गहना कर्मणो गतिः कर्मण्यकर्म यः पश्येत् अकर्मणि च कर्म यः स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्न कर्म यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः नानाग्धकर्माणम् तमाहुः पण्डितम् बुधाः त्यक्त्वा कर्मफलासङ्गम् నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ నిరాశీర్య చిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్దిశం యదృచ్ఛాలాభ సంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరः సమసిద్ధావసిద్ధౌ చ कृत्वापि न निबध्यते गतसङ्गस्य मुक्तस्य ज्ञानावस्थितचेतसः यज्ञायाचरतः कर्म समग्रम् प्रविलीयते ब्रह्मार्पणम् ब्रह्म हरिः ब्रह्माग्नौ ब्रह्मणाहुतम् ब्रह्मैव तेन गन्तव्यम् ब्रह्म कर्म समाधिना दैवमेवापरे यज्ञम् योगिनः पर्युपासते ब्रह्माग्नावपरे यज्ञं यज्ञेनैवोपजुपति श्रोत्रादीनीन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्वति शब्दादीन् विषयानन्ये इन्द्रियाग्निषु जुह्वति सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते द्रव्ययज्ञास्तपो यज्ञाः योगयज्ञास्तथा परे स्वाध्यायज्ञानयज्ञाश्च यतयः संशितव्रताः अपाने जुह्वति प्राणम् प्राणे पानम् तथा परे प्राणापानगतिरुत्वा प्राणायामपरायणाः अपरे नियताहाराः प्राणान् प्राणेषु जुह्वति सर्वेभ्येते यज्ञविदः यज्ञक्षपितकल्मषाः यज्ञशिष्ठामृतभुजः यान्ति ब्रह्म सनातनम् नायम् लोकोऽस्य यज्ञस्य कुतोऽन्यः कुरु सत्तमा एवम् बहुविधा यज्ञः वितता ब्रह्मणो मुखे कर्मजान् विद्धितान् सर्वान् एवम् ज्ञात्वा विमोक्षसे श्रेयोन्धानयज्ञः परम् तव सर्वम् कर्माखिलम् पाठ ज्ञाने परिसमाप्यते तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्ष्यन्ति ते ज्ञानम् सत्त्वदर्शिनः यज्ञात्वा न पुनर्मोहम् एवम् यास्यसि पाण्डवा येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मम् यथो मयि अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वम् ज्ञानप्लवेनैव वृजिनम् सन्तरिष्यसि यथैधांसि समिद्धोऽग्निः भस्मसात् कुरुतेऽर्जुन ज्ञानाग्नि सर्वकर्माणि भस्मसात् कुरुते तथा न हि ज्ञानेन सदृशम् पवित्रमिह विद्यते तत्स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दति श्रद्धावान् लभते ज्ञानम् तत्परः संयतेन्द्रियः ज्ञानम् लब्ध्वा पराम् शान्तिम् अचिरेणाधिगच्छति धानश्च संशयात्मा विनश्यति नायम् लोकोऽस्ति न परः न सुखम् संशयात्मनः कर्माणम् ज्ञानसञ्छिन्न संशयम् आत्मवन्तम् न कर्माणि निबध्नन्ति धनञ्जय तस्मादज्ञानसम्भूतम् हृत्स्थम् ज्ञानासिनात्मनः ित्वैनम् संशयम् योगम् तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे ज्ञानयोगो नाम चतुर्थोऽध्यायः सर्वधर्मान्तरित्यज्य मामेकम् शरणम् व्रज अहम् त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः श्रीपरमात्मने नमः अथ एकादशोऽध्यायः विश्वरूपसन्दर्शनयोगः अर्जुन उवाच मदनुग्रहाय परमम् गुह्यमध्यात्मसञ्जितम् यत्त्वयोक्तम् वचस्तेन मोहोऽयम् विगतो मम भवाप्ययौ हि भूतानाम् श्रुतौ विस्तरशो मया त्वत्तः कमलपत्राक्ष माहात्म्यमपि चाव्ययम् व्ययम् आत्मानम् परमेश्वर द्रष्टुमिच्छामि ते रूपम् ऐश्वरम् पुरुषोत्तमा मन्यसे यदि तत् मया द्रष्टुमिति प्रभो योगेश्वर ततो मे त्वम् दर्शयात्मानमव्ययम् श्रीभगवानुवाच पश्य मे पार्थरूपाणि शतशोथसहस्रशः नानाविधानि दिव्यानि नानावर्णाकृनि च पश्यादित्यान् वसून् रुद्रान् अश्विनौ मरुतस्तथा बहून्यदृष्टपूर्वाणि पश्चाचर्याणि भारता इहैकस्थम् जगत्कृत्स्नम् पश्चाद्य सचराचरम् मम देहे गुडाकेश यच्छान्यद्रष्टुमिच्छसि न तु माम् शक्यसे द्रष्टुम् अनेनैव स्वचक्षुषा दिव्यम् ददामि ते चक्षुः पश्य मे योगमैश्वरम् एवमुक्त्वा ततो राजन् महायोगेश्वरो हरिः दर्शयामास पार्थाय परमम् रूपमैश्वरम् अनेकवक्त्रनयनम् अनेकाद्भुतदर्शनम् अनेकदिव्याभरणम् दिव्यानेकोद्यथायुधम् दिव्यमाल्याम्बरधरम् दिव्यगन्धानुलेपनम् सर्वाश्चर्यमयम् देवम् अनन्तम् विश्वतोमुखम् दिवि सूर्यसहस्रस्य भवेद्युगपदुत्थिता यदि भासदृशी सा स्यात् भासस्तस्य महात्मनः तत्रैकस्थम् जगत्कृत्स्नम् प्रविभक्तमनेकथा अपश्यद्देव देवस्य शरीरे पाण्डवस्तदा ततः स विस्मयाविष्टः दृष्टरो मा रम्य शिरसा देवम् कृताञ्जलिरभाषत अर्जुन उवाच पश्यामि देवांस्तव देव देहे तथा ब्रह्माणमीशम् कमलासरस्थाम् ऋषींश्च सर्वा देव्या अनेकबाहूदवक्र नेत्रम् पश्यामि त्वा सर्वतोऽनन्तरूपम् नान्तम् न मध्यम् न पुनस्तवादिम् पश्यामि विश्वेश्वर विश्वरूपा इरीटिनम् गदिनम् चक्रिणम् च तेजोराशिम् सर्वतो दीप्तिमन्तम् पश्यामि त्वाम् दुर्निरीक्षम् समन्तात् दीप्तानलाख्यच्युतिमप्रमेयम् त्वमस्य विश्वस्य परम् निधानम् त्वमव्ययः शाश्वत धर्मगोप्ता सनातनस्त्वम् पुरुषो मतो मे अनादिमध्यान्तमनन्तवीर्यम् अनन्तबाहुम् शशिसूर्यनेत्रम् पश्यामि त्वाम् सवक्त्रम् स्वतेजसा विश्वमिदम्पृथिव्यो पृथिव्योरिदमन्तरम् हि व्याप्तम् त्वेन दिशश्च सर्वाः दृष्टाद्भुतम् रूपमिदम् तवोग्रम् लोकत्रयम् प्रव्यथितम् महात्मन् अमीहित्वा विशन्ति केचिद्भीता प्राञ्जलयो गृह्णन्ति स्वस्तीत्युक्त्वा चुक्त्वा महर्षि सिद्धसङ्घाः स्तुवन्ति त्वाम् स्तुतिभिः पुष्कलाभिः रुद्रा नित्यावसहो ये च साध्या विश्वेष्विनो मरुतश्चोष्णकाश्च गन्धर्वयक्षाः सुरसिद्धसङ्घाः वीक्षन्ते त्वाम् विस्मिताश्चैव सर्वे रूपम् महत्ते बहुवत्र नेत्रम् महाबाहो बहुबाहूरुपादम् बहुदरम् बहुदम् श्राकरालम् दृष्ट्वा लोकाः प्रव्यथितास्तथाहम् सन्दीप्तमनेकवर्णम् व्याप्ताननम् दीप्तविशालनेत्रम् दृष्ट्वा हि त्वाम् प्रव्यथितान्तरात्मा धृतिम् न विन्दा विष्णो दं च ते मुखानि दृष्ट्वैव कालानलसन्निभानि दिशो न जाने न लभे च शर्मा प्रसीद देवेश जगन्निवासा अमी च त्वाम् धृतराष्ट्रस्य पुत्राः सर्वे सहैवामनिपालसङ्घैः भीष्मो द्रोणः सूतपुत्रस्तथासौ सहास्मदीयैरपि योधमुख्यैः वक्त्राणि ते विशन्ति दंश्राकरालानि भयानकानि केचिद् विलग्नादशनान्तरेषु सन्दृश्यन्ते चूर्णितैरुत्तमाङ्गैः यथा नदीनाम् बहवोम्भुवेगाः समुद्रमेवाभिमुखा द्रवन्ति तथा तमामी नरलोकवीराः विशन्ति वक्त्राण्यभिविज्ज्वलन्ति यथा प्रदीप्तम् ज्वलनम् पतङ्गाः विशन्ति नाशाय समृद्धवेगाः तथैव नाशाय विशन्ति लोकाः तवापि वक्त्राणि समृद्धवेगाः देलीयसे समन्ता लोकानाक्रान्त तेजोभिरापूर्व जगत् समग्रम् आशस्तवोग्रा प्रतिपन्थि विष्णो आख्याहिमेको भवानुग्ररूपः नमोऽस्तु ते देववर प्रसीद विज्ञातुमिच्छामि भवन्तमाद्यम् नहि प्रजानामि तव प्रवृत्तिम् श्रीभगवानुवाच कालोऽस्मि लोकक्षयकृत्प्रवृद्धः लोकान् समाहर्तुमिह प्रवृत्तः ऋते पित्वा न भविष्यन्ति सर्वे एव स्थिताः प्रत्यनीकेषु योधाः तस्मात् त्वमुत्तिष्ठय सो लभस्व जित्वा शत्रून्धुं राज्यम् समृद्धम् मयैवैते निहताः पूर्वमेव निमित्तमात्रम् द्रोणम् च भीष्मम् च जयत्रथम् च कर्णुम् तदान्यानपि योधवीरान् मया हलां जहिमा सपत्नान् सञ्जय उवाच श्रुत्वा वचनम् केशवस्य ऋताञ्जलिर्वेपमानः किरीति नमस्कृत्वा भूय एवाह कृष्णम् सगद्गदम् भीत भीतः प्रणम्य अर्जुन उवाच स्थाने ऋषिकेश तव प्रकीर्त्या जगत्प्रहृष्यत्यनुरज्यते च रक्षांसि भीतानि दिशो द्रवन्ति सर्वे नमस्यन्ति च सिद्धसङ्घाः कस्माश्च तेन न मेरन्महात्मन् गरीयसे ब्रह्मणोऽप्याधिकर्त्रे अनन्तदेवेश जगन्निवास त्वमक्षरम् सगतरं यत् त्वमादिदेवः पुरुषः पुराणः त्वमस्य विश्वस्य परम् निधानम् वेत्तासि वेद्यम् च परम् च धाम त्वया गतम् विश्वमनन्तरूपा आयुर्नमोभिर्वरुणश्च शाङ्कः प्रजापतिस्त्वम् प्रपितामहश्च नमो नमस्ते श्रुसहस्रकृत्वः पुनश्च भूयोऽपि नमो नमस्ते नमः पुरस्ता पृष्ठतस्ते नमोऽस्तु ते सर्वत एव सर्व अनन्तवीयामित विक्रमस्त्वम् सर्वम् समाप्नोषि ततोऽसि सर्वः सखेति मत्वा प्रसभम् यदुक्तम् हे कृष्ण हे यादव हे सखेति अजानता महिमानम् तवेदम् मया प्रमादा प्रणयेन वापि यच्छापहासार्थमसत्कृतोऽसि विहारशय्यासनभोजनेषु एकोऽथवाप्युषतसमक्षम् तच्छामये त्वामहमप्रमेयम् पितासि लोकस्य चराचरस्य त्वमस्य पूज्यस्य गुरोर्गरीयान् ोऽन्यः लोकत्रयेप्य प्रतिमप्रभावा प्रणम्य प्रणिदाय गायम् प्रसाये त्वामहमीशमीजम् पितेव पुत्रस्य सखेन सख्युः प्रियः प्रियाराधसि देव सोढुम् अदृष्टपूरम् हृषितोऽस्मि दृष्ट्वा भयेन च प्रव्यथितम् मनो मे तदेव मे दर्शय देवरूपम् प्रसीद देवेश जगन्निवास किरीटिनम् गदिनम् चक्रहस्तम् इच्छामि त्वाम् द्रष्टुमहम् तथैव तेनैव रूपेण चतुर्भुजेन सहस्रबाहो भव विश्वमूर्ते भगवानुवाच मया प्रसन्नेन तवार्जुनेदम् रूपम् परम् दर्शितमात्मयोगात् तेजोमयम् विश्वमनन्तमाद्यम् यन्मे त्वदन्येन न दृष्टपूर्वम् वेदयज्ञाध्ययनैर्न दानैः न च क्रियाभिर्नोऽभिरुद्रैः एवम् रूपः शक्य अहम् रुलोके द्रष्टुम् पदन्येन कुरु प्रवीरा मा ते च विमूढभावः दृष्ट्वा रूपं घोरमि दृङ्गमेदम् यपेदभिप्रीतमनाः पुनस्त्वम् तदेव मे रूपमिदं प्रपश्य सञ्जय उवाच इत्यर्जुनम् स्वकम् रूपम् दर्शयामास भूयः आश्वासयामास च भीतमेनम् भूत्वा पुनः सौम्य वपुर्महात्मा अर्जुन उवाच दृष्टेदं मानुषं रूपं तव सौम्यं जनार्दन इदानीमस्मि संवृत्तः सचेता प्रकृतिं गतः श्रीभगवानुवाच सुदुर्दर्शमिदं रूपं दृष्टवानसि यन्मम देवा अप्यस्य रूपस्य नित्यं दर्शनकाङ्क्षिणः नाहं वेदैर्न तपसा न दानेन न चेज्यया शक्य एवं विधो द्रष्टुं दृष्टवानसि मां यथा भक्त्या त्वनन्यया शक्यः अहमेवं विधोऽर्जुन ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परन्तप मत्कर्म कृन्मत्परमः मद्भक्तः सङ्गवर्जितः निर्वैरः सर्वभूतेषु यः समामेति पाण्डव तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे विश्वरूपसन्दर्शनयोगो नाम एकादशोऽध्यायः सर्वधर्मान्तरित्यज्य शरणम् व्रज अहम् त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः श्रीपरमात्मने नमः अथ त्रयोदशोऽध्यायः क्षेत्रक्षेत्रज्ञविभागयोगः अर्जुन उवाच प्रकृतिम् पुरुषम् चैव क्षेत्रम् क्षेत्रज्ञमेव च एतद्वेदितुमिच्छामि ज्ञानं ज्ञेयं च केशव श्रीभगवानुवाच इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यज्ञानं मतं मम तत्क्षेत्रं यच्च यादृच्छा मे शृणु ऋषिभिः बहुधा गीतम् छन्दोभिर्विविधैः पृथक् ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः महाभूत्यान्यहङ्कारः बुद्धिरव्यक्तमेव च इन्द्रियाणि दशैकं च पञ्चचेन्द्रियगोचराः इच्छाद्वेषः सुखं दुःखं सङ्घातश्चेतनाधृतिः एतत्क्षेत्रं समासेन सविकारमुदाहृतम् अमानित्वमदम्भित्वम् अहिंसाक्षान्तिरार्जवम् आचार्योपासनम् शौचम् स्थैर्यमात्मविनिग्रहः इन्द्रियार्थेषु वैराग्यम् अनहङ्कार एव च जन्ममृत्युचरा व्यधिदुःखदोषानुदर्शनम् पुत्रदारगृहादिषु नित्यम् च समचित्तत्वम् इष्टो निष्ठो भक्तिरव्यभिचारिणी विभक्तदेशसेवित्वम् अरतिर्जन संसदि अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थदर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानम् यदतोऽन्यथा ज्ञेयम् यत्तत् प्रवक्ष्यामि यज्ञात्वामृतमश्नुते अनादिमत्परम् ब्रह्म न सत्तन्नासदुच्यते सर्वतः पाणिपादम् तत् सर्वतोक्षिशिरोमुखम् सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति सर्वेन्द्रियगुणाभासम् सर्वेन्द्रियविवर्जितम् असक्तम् सर्ववृच्छैव निर्गुणम् गुणभोक्तृजा बहिरन्तश्च भूतानाम् अचरम् चरमेव च सूक्ष्मत्वात् तदविज्ञेयम् दूरस्थम् चान्तिके च तत् अविभक्तम् च भूतेषु विभक्तमिव च स्थितम् भूतभर्तृ च ज्ञेयम् च ज्योतिषामपि तज्ज्योतिः तमसः परमुच्यते ज्ञानम् ज्ञेयम् ज्ञानगम्यम् हृदि सर्वस्य विष्ठितम् इति क्षेत्रम् तथा ज्ञानम् ज्ञेयम् चोक्तम् समाशतः मद्भक्त एतद्विज्ञाय मद्भावायोपपद्यते प्रकृतिम् पुरुषम् चैव विध्यनादि उभावपि विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसम्भवान् कार्यकरणकर्तृत्वे हेतुः प्रकृतिरुच्यते पुरुषः सुखदुःखानाम् भोक्तृत्वे हेतुरुच्यते पुरुषः प्रकृतिस्थो हि भुङ्क्ते प्रकृतिजान् गुणान् कारणम् गुणसङ्गोष्य सदसद्योनिजन्मसु उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः परमात्मेति चाप्युक्तः देहेऽस्मिन् पुरुषः परः य एवम् वेत्ति पुरुषम् प्रकृतिम् च गुणैः सह सर्वथा वर्तमानोऽपि न स भूयोऽभिजायते ध्यानेनात्मनि पश्यन्ति केचिदात्मानमात्मना अन्ये साङ्ख्येन योगेन कर्मयोगेन चापरे अन्ये देवमजानन्तः श्रुत्वान्येभ्यः उवाचते तेऽपि चाचितरन्त्येव मृत्युम् श्रुतिपरायणाः यावत् सञ्जायते किञ्चित् सत्त्वम् स्थावरजङ्गमम् क्षेत्रक्षेत्रज्ञयम् योगात् तद्विद्धि भरतर्षभा समम् सर्वेषु भूतेषु तिष्ठन्तम् परमेश्वरम् विनश्यत्स्व विनश्यन्तम् यः पश्यति स पश्यति समम् पश्यन्ति सर्वत्र समवस्थितमीश्वरम् न हि नस्त्यात्मनात्मानम् ततो याति पराम् गतिम् प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वशः यः पश्यति तथात्मानम् अकर्तारम् स पश्यति यदा भूतकृदग्भावम् एकस्थमनुपश्यति तत एव च विस्तारम् ब्रह्म सम्पद्यते तथा अनादित्वात् निर्गुणत्वात् परमात्मायमव्ययः शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते यथा सर्वगतम् सौक्ष्म्यात् आकाशम् नोपलिप्यते सर्वत्रावस्थितो देहे तथात्मानोपलिप्यते यथा प्रकाशयत्येकः कृत्स्नम् लोकमिमम् रविः क्षेत्रम् क्षेत्री तथा कृत्स्नम् प्रकाशयति भारत क्षेत्रक्षेत्रज्ञयोरेवम् अन्तरम् ज्ञानचक्षुषा भूतप्रकृतिमोक्षम् च ये विदुर्यान्ति ते परम् तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे क्षेत्रक्षेत्रज्ञविभागयोगो नाम त्रयोदशोऽध्यायः सर्वधर्मान् परित्यज मामेकम् शरणम् व्रज अहम् त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः श्रीपरमात्मने नमः अथ सप्तदशोऽध्यायः श्रद्धात्रयविभागयोगः अर्जुन उवाच ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः तेषाम् निष्ठा कृष्ण सत्त्वमाहो रजस्तमः श्रीभगवानुवाच त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा सात्विकी राजसी चैव तामसी चेति तां शृणु सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत श्रद्धामयोऽयं पुरुषः यो यच्छ्रद्धः स एव सः यजन्ते सात्विका देवान् यक्षरक्षांसि राजसाः प्रेतान् भूतगणांश्चान्ये यजन्ते तामसा जनाः अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपो जनाः दम्भाहङ्कारसंयुक्ताः कामरागबलान्विताः कर्षयन्तः शरीरस्थं भूतग्राममचेतसः मां चैवान्तः शरीरस्थं तान् विद्यासुरनिश्चयान् आहारस्त्वपि सर्वस्य त्रिविधो भवति प्रियः यज्ञस्तपस्तथा दानं तेषां भेदमिमं शृणु आयुसत्त्वबलारोग्यसुखप्रीतिविवर्धनाः रस्या स्निग्धा स्थिरा हृत्याः सात्विकप्रियाः कटं ललवणात्युष्णतीक्ष्णरूक्षविदाहिनः आहार राजसश्रेष्ठाः दुःखशोकामयप्रदाः यातया गतरसम् भूतिपर्युषितं च यत् उच्छिष्टमपि चामेध्यं भोजनं तामसप्रियम् अफलाकाङ्क्षिभिर्यज्ञः विधिदृष्टो य युज्यते यष्टव्यमेवेति मनः समाधाय स सात्विकः अभिसन्दाय तु फलम् दम्भार्थमपि चैव यत् इच्छते भरतश्रेष्ठा तं यज्ञं विद्धि राजसम् तिहीनम मन्त्रहीनमदक्षिणम् श्रद्धा विरहितम् यज्ञम् तामसम् परिचक्षते शौचमाध्यमम् ब्रह्मचर्यमहिंसा शारीरम् तप उच्यते अनुद्वेगकरम् वाक्यम् सत्यम् प्रियहितम् च यत् स्वाध्यायाभ्यसनम् चैव వాంగ్మయం తప ఉచ్యతే మనః ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్వివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైः సాత్వికం పరిచక్షతే సత్కారమానపూజార్థం తపోదంభేన చైవ क्रियते तदिह प्रोक्तं राजसं चलमध्रुवम् मूढा ग्रामेणात्मनो यत् पीडया क्रियते तपः परस्योत्स्यादनार्थं वा तत्तामसमुदाहृतम् दातव्यमिति यद्दानं दीयतेनुपकारिणे देशे काले च पात्रे च तद्दानं सात्विकं स्मृतं यत्तु प्रत्युपकारार्थं फलमुद्दिश्य वा पुनः धीयते च परिक्लिष्टम् तद्दानम् राजसंस्मृतम् आदेशकाले यद्दानम् अपात्रेभ्यश्च असत्कृतमवज्ञातम् तत्तामसमुदाहृतम् ओम् तत्सदिति वेदाश्च यज्ञाश्च विहिताः पुरा तस्मादोमित्युदाहृत्य यज्ञदानतपक्रियाः प्रवर्तन्ते विधानोक्ताः सततं ब्रह्मवादिनाम् तदित्यभिसंहाय फलयज्ञतपक्रियाः दानक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षकाङ्क्षिभिः सद्भावे साधुभावे च सवित्येतत् प्रयुज्यते प्रशस्ते कर्मणि तथा सत्शब्दः पार्थयुज्यते यज्ञे तपसि दाने च स्थितिः सवितचोच्यते कर्म चैव तदद्धीयम् सवित्येवाभिधीयते अश्रद्धयाहुतम् दत्तम् तपस्तब्दम् कृतम् च यत् असविच्यते पार्थ न च तत्रेत्य नो तत्स इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रद्धात्रयविभागयोगो नाम सप्तदशोऽध्यायः सर्वधर्मान् परित्यज्य मामेकम् शरणम् व्रज अहम् त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः यतः प्रवृत्तिर्भूतानाम् येन सर्वमिदम् ततम् स्वकर्मणा तमभ्यश्च सिद्धिम् विन्दति मानवः यत्र योगेश्वर कृष्णः यत्र पार्थोदनुद्धरः तत्र श्रीविजयोद्भूतिः ध्रुवा श्रीकृष्णः शरणम् मम शरणम् मम श्रीकृष्णः शरणं मम श्रीगुरुभ्यो नमः శ్రీ గురుభ్యో నమ ఇంతతో తొమ్మిది అధ్యాయాలు పూర్తయ్యాయి ఇది మా ఏడాది నుంచి గురువు గారిది సుబ్రహ్మణ్యం గారి మొహాలు ఆనందం తాండవిస్తుంది అంటే బాగా చేసామని అనుకుంటున్నాం గు- ఆ- అది వారి యొక్క స్పందనలు సుబ్రహ్మణ్యం గారి ద్వారా వినాలని మా కోరిక మిమ్మల్ని మాట్లాడమని మా పిల్లలకి ఆశీర్వాదం ఇవ్వాలి అని కోరుతున్నాం శ్రీ గురుభ్యో నమ ఈరోజు ఒక సుదినం రెండు కారణాలు ఒకటి మా అందరికీ జ్ఞానభిక్ష పెట్టిన మా గురువు గారి జన్మదినోత్సవం అందుకు సద్గురు శివానందమూర్తి గారిని ఒకసారి తలుచుకుంటూ రెండు మీ అందరి సమక్షంలో నేను పునీతుణ్ణయ్యాను మీ అందరూ ఎంతో భక్తితో గురుభక్తితో దైవానుగ్రహం కోసం మీరు చేస్తున్న ఈ శ్లోక పారాయణం నా మీద కురుస్తున్న వర్షంలాగా నేను భావిస్తూ కూర్చున్నాను చాలా చాలా గొప్ప శ్రద్ధ అలాగే నేర్చుకుందామనే ఒక ఆకాంక్ష మనందరికీ తెలుసు చాలా గొప్ప వాంగ్మయం మనకి ఋషులు అందించారు భగవద్ అనుగ్రహం ఎలా ఉంటుందంటే ఎప్పటికప్పుడు మనకి ఎప్పుడు తెలిసినా తెలియకపోయినా కూడా భగవంతుడు గురువుల్ని పంపిస్తూనే ఉన్నాడు అలా వస్తూ ఉన్నారు గురువులు వారు చేయి పట్టుకున్నట్టు పట్టుకుని జారిపోయే వాళ్ళు ఉంటారు పట్టుకోవడానికి ప్రయత్నం చేయని వాళ్ళు ఉంటారు దూరం నుంచే పట్టుకున్నామని భ్రమతో ఉండేవాళ్ళు ఉంటారు ఇలా ఇన్ని రకాల మంది ఉన్నా కూడా ఏది కూడా వారికి అంతదు ఆ గురువు చేసే క్రియ యథేచ్ఛగా అలా చేసుకుంటూ వెళుతూనే ఉంటారు ఇది మన కర్మభూమి యొక్క గొప్ప లక్షణం మనందరం కూడా ఎంతో గర్వించదగ్గ విషయం మనందరికీ అనేక విషయాలు తెలుసు కానీ కొన్నిసార్లు సూక్ష్మమైన విషయాలు మన దృష్టికి రావు స్థూలమైన విషయాలు మనకు కనిపిస్తాయి దూరం నుంచి ఎత్తైన కొండ కనిపిస్తుంది కానీ అక్కడ నరసింహస్వామి ఉన్నాడని మాత్రం మనం గ్రహించాం అలాగా గురువు మనకి దూరం నుంచి కనిపిస్తుంటాడు ఎంత సమీపంగా మనం వెళ్తున్నామో అన్ని గొప్ప విషయాలు మనకి తెలుస్తుంటాయి తద్వారా మన భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లభిస్తుంది మనందరికీ ఎంతో దుర్లభమైన మానవ జన్మ ఇలాంటి సాంప్రదాయాన్ని నమ్ముకున్న కుటుంబాలలో మనం పుట్టడం ప్రోత్సాహం మనకి లభించడం గురువులని సమీపించడం గురువు అనుగ్రహించి ఒక మార్గం చూపించడం మనం ఎంత ప్రగతిని సాధిస్తున్నామో చూసి ప్రోత్సహించడానికి ఆ గురువు విచ్చేయడం మన మధ్యలో కూర్చుని మనలాగే తెలియని వాడిలాగా కూర్చుని పారాయణ చేయడం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మన మాయలో ముంచే ప్రయత్నాలు మనం అలాంటి మాయలో ఎప్పుడు పడకూడదు మనం ఎప్పుడూ ఒక అడుగు దూరంగా ఉండాలి నాకు ఇక్కడ అవకాశం లేదు కాబట్టి దగ్గర కూర్చున్నాను కానీ ఒక అడుగు దూరంగా కూర్చోవాలి ఎందుకంటే గురువు అంత గొప్ప విశేషమైన పాత్ర మన జీవితాలలో ఆయన పాత్రని నిర్వహిస్తూ ఉంటాడు ఇది మనందరి అదృష్టం ఎంతో పవిత్రమైన ఈ క్షేత్రంలో కూర్చుని మనందరం కూడా జగద్గురువుని ఒకసారి స్మరించుకుంటూ ఈ గీతాపారాయణ ఈ విధంగా చేయడం నాకు అందులో వారెంతో అనుగ్రహంతో నాకు అవకాశం కల్పించడం నేను కూడా వచ్చి మీ అందరితో పాల్గొని చేయడం నాకు చాలా చాలా సంతోషంగా ఉన్నది మీ అందరి ఉదాహరణ అనేక మందికి ఇది ప్రోత్సాహంగా మారుతుంది మన వాంగ్మయంలో ఏ ఒక్క గ్రంథం తీసుకున్నా కూడా మోక్షప్రాప్తి లభిస్తుందని చెప్పి మనందరికీ తెలుసు అలాగే ఒక సమగ్రమైన విషయాన్ని భగవద్గీతలో ఆ జగద్గురువు మనకు అందించారని చెప్పి మనం అనేక సార్లు వారి ప్రవచనాల్లో మనం వింటూ వచ్చాం మన వాంగ్మయం ఎంత గొప్పదంటే ఎలా భోంచేయాలి దగ్గర నుంచి ఎలా వంట వండాలి దగ్గర నుంచి వస్త్రం ఎలా ధరించాలి దగ్గర నుంచి ఏ విషయం కూడా వదలలేదు అంత దయ ఋషులకి మన మీద ఉన్నది ఆ ఋషి ప్రోక్తాన్ని మనం ఎన్నిసార్లు స్మరించుకున్నా కూడా ఆ రుణాన్ని మనం ఎప్పటికీ తీర్చుకోలేం కాబట్టి మన మనస్సుల్లో శాశ్వతంగా ఆ గురుస్థానాన్ని మనం పదిలంగా ఉంచుకోవాలి ఎలాంటి ఇబ్బందులు మనకి మన జీవితంలో వచ్చినా కూడా ఆ గురుస్థానానికి ఎలాంటి కదలిక లేకుండా పటిష్టంగా దాన్ని ఎప్పుడైతే మనం ఉంచుకోగలుగుతామో అప్పుడు మనకి ఆ మార్గం సులభం అవుతుందని చెప్పి ఆ గురువులే మనందరికీ కూడా సెలవిస్తున్నారు మనందరం కూడా ఆ ఆ దిశగా మన జీవితాలని సాగించాలని మనం జీవితంలో ఏది సాధించాలని మనకి మన తల్లిదండ్రులు ఈ జన్మను ప్రసాదించారో మన సంతతిలో అంటే మన పూర్వీకులు వారి గోత్రంతో ఎక్కడైతే మనం ముందు కదులుతున్నామో వారందరూ కూడా మనకి ఋషులే వారందరి అమితమైన ఆశీర్వాద బలం వల్ల మనం ఇవాళ ఈ విధంగా ఈ ఆలోచన సరళితో మన జీవితాలని సాగించగలుగుతున్నాం అందుకే నిరంతరం మనం గోత్రాన్ని చెప్పుకుంటుంటాం ఎన్నిసార్లు మనం స్మరించుకుంటూ ఉంటే అంత చక్కగా ఆ శక్తి పూర్వీకుల నుంచి మనకి అది ప్రాప్తిస్తూ ఉంటుంది నాకు చాలా చాలా చాలా జ్ఞాపకం మొట్టమొదటిసారి అప్పుడే నాకు వివాహ నిశ్చయం అయినప్పుడు గురువుగారి దగ్గరికి మొట్టమొదటిసారి అంటే సమీపంగా వెళ్ళి కూర్చుని మాట్లాడే అవకాశం కలిగినప్పుడు గురుదేవులు చెప్పింది నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తున్నది వారు ఏం చెప్పారంటే మన గురించి తపస్సు చేసి ఎంతో గొప్ప ఒక ధనాన్ని మన పూర్వీకులందరూ మన కోసం అలా ఉంచారు మనకి తెలిసి మనం దాని గురించి ప్రాకులాడితే అడిగితే మనందరికీ తప్పకుండా దక్కుతుంది చాలాసార్లు మనం అసలు అడగం మన పేరుతో వాళ్ళు డిపాజిట్ చేశారు కేవలం ఆ కాగితం మీద సంతకం పెట్టి ఆ సరైన కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆ చెక్ ఇస్తే వాడు మన మొహం కూడా చూడకుండా సరే ఈ మధ్యన నన్ను ఏదో ఆధార్ కార్డు అడగచ్చు కానివ్వండి అసలు మన మొహం కూడా చూడకుండా మనకి వెంటనే డబ్బులు ఇచ్చేస్తున్నాడు అలాగే మన పూర్వీకులు మన గురించి ఎంతో తపస్సు చేశారు వారు చేసిన తపస్సు ముందు మన తపస్సు ఏమీ లేదు మన సాధన ఇవాళ ఇది శనివారం నాడు వస్తుంది ఆదివారం నాడు పోతూ ఉంటుంది కాబట్టి ఈ సాధన దానితో మనం ఏమీ లెక్క పెట్టలేము అంత గొప్ప సాధన చేసి వారు మన కోసం అని చెప్పి రాసులు పోసి వారందరూ వెళ్ళిపోయారు దాన్ని మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పటికప్పుడు అది మన ధనం కింద మనం చాటి చెప్పుకోవాలి ఆ ధనానికి మేమేనండి వారసులం అని చెప్పి గురువుల దగ్గరికి వెళ్ళి ఇలా కూర్చుని వారి పక్కన కూర్చుని అయ్యా మాకు ఇది చెప్పండి మాకు ఈ విషయం చెప్పండి అని చెప్తున్న కొద్దీ తవ్వుతున్న కొద్దీ తోడుతున్న కొద్దీ అలా వస్తూనే ఉంటుంది జలపాతం అందులో ఎక్కడా కూడా మనకి ఇబ్బంది లేదు అంత గొప్ప గురువు అనుగ్రహాన్ని మనకు అందిస్తున్నందుకు మరొక్కసారి వారికి నేను ప్రణమిల్లుతూ నాకు మీ మధ్యలో స్థానం కల్పించినందుకు చాలా చక్కగా శ్రావ్యంగా మీరందరూ శ్లోక పఠనం చేసినందుకు సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేసినందుకు మీ అందరికీ మరొకసారి నేను పేరు పేరున నా కృతజ్ఞతల్ని ఆవిష్కరించుకుంటూ ఆ గురువు యొక్క సన్నిధిలో మనందరం ఉన్నాం తరిద్దామని చెప్పి మరొకసారి అందరితో నేను కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను స్వస్తి చాలా ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం గారు మీరు విలువ చాలా అద్భుతంగా మాట్లాడారు సో ఇప్పుడు గురువుగారిని మా అందరిని ఆశీర్వదించమని కోరుతూ వినమ్రంగా మరి మరి వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం ఈ రోజున రెండు విభాగాలుగా గీతను అధ్యయనం చేసినటువంటి విద్యార్థిని విద్యార్థుల బృందం ఇవాళ ఇక్కడ ప్రత్యక్షంగాను అనేక మంది ఇవాళ అంతర్జాలం ద్వారాను కూడా ఏకకాలంలో అధ్యయనం చేసి వాళ్ళు అధ్యయనం చేసిందంతటినీ కూడా పొంగిపోకుండా ఒక్క అక్షర దోషం కూడా లేకుండా భావగర్భితంగా ఇక్కడ చదివారు ఇది వారికి ఒక సార్థకత వినేవారందరికీ ఒక స్ఫూర్తి కూడా భగవద్గీత ఎంత దివ్యమైనదో తెలియడం కోసం ఈ అధ్యయనం అనేది ఒకటి ప్రారంభించడం జరిగినది భగవద్గీత గురించి ఈ మధ్య అనేక పరిశోధనలు జరుగుతున్నాయి అనేక మంది ఏదో వృద్ధుల గ్రంథం మొన్న మొన్నటి వరకు అనుకునేవారు కానీ ఇది మానవుడి యొక్క గ్రంథము మానవుడు ఈ జీవితం గొప్పగా గడిపి జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి పనికొచ్చే గ్రంథం భగవద్గీత అని తెలుసుకుని ఇప్పుడు భాషతో నిమిత్తం లేకుండా ఇతర సంస్కృతులతో నిమిత్తం లేకుండా విశ్వజనీయంగా ఈ గ్రంథాన్ని ఆదరిస్తూ ఉన్నారు మొన్న ఈ మధ్య వచ్చిన ఒక వార్త ఏంటంటే అది ఒక మెడికల్ జర్నల్ అనే ఎండోక్రాలజీ క్రోనాలజీ అండ్ మెటబాలిజం అనే దాని మీద ఒక వ్యాసం రాస్తూ వాళ్ళందరూ చెప్పినది ఏంటంటే భగవద్గీత రోజు చదివినట్లయితే అనేక రోగాలు తగ్గుతాయని రుజువు చేశారండి దీన్ని అనేక యూనివర్సిటీలు పనిచేశాయి అందులో భారతీయమైన యూనివర్సిటీలు కొన్ని విదేశీ యూనివర్సిటీలు కూడా పరిశోధించి చెప్పినటువంటి అంశం ఇటీవల పత్రికలో వచ్చింది అది ఈ మధ్య నేను చూడడం జరిగింది అది ఇలాంటి అనేక పరిశోధనలు పేరుతున్నాయి మొత్తాన్ని భగవద్గీత మత గ్రంథం మాత్రం కాదు అది మనిషి గ్రంథం భగవద్గీత నేర్పేది మనిషికి కావలసిన అన్ని అంశములు అయితే అలాంటి సర్వజనోపయోగమైన గ్రంథాన్ని ఇచ్చింది హిందూ మతం హిందూ మతం అలాంటి గ్రంథాన్ని కలిగి ఉండడం అది మనకు ఇచ్చిన గొప్ప సంపద అయితే విశేషించి భగవద్గీత గురించి శంకర భగత్వాలు వారు చెప్తూ సమస్త వేదార్థ సారం ఇందులో ఉంది అన్నారు అందుకే మనకి సంస్కృతులు అనేక గ్రంథాలు ఉన్నాయి వేదములు మొదలుకున్న ఇతిహాసాలు పురాణాలు వాటన్నిటి సారం భగవద్గీత అంటే ఇది చదివితే చాలు మిగిలిన చదవక్కర్లేదు కాదు ఇది చదివిగా వచ్చిన సంస్కారంతో ఏది చదివినా స్పష్టంగా అర్థమవుతుంది మనకి అందుకు భగవద్గీత ఇచ్చిన సంస్కారంతో మన బ్రతుకు మనకు అర్థమవుతుంది ప్రపంచం మనకు అర్థమవుతుంది అందుకే పిల్లల మొదలుకొని పెద్దల వరకు కూడా భగవద్గీతను అధ్యయనం చేస్తే ఫలితం ఏమిటాయి అంటే జాగ్రత్తగా జీవిస్తారండి ముందు అందుకే భగవద్గీత ఎలా జీవించాలో కళను నేర్పుతుంది సార్థకమైన జీవితాన్ని నేర్పుతుంది ఒక మనిషి పది మందికి పనికొచ్చేలా ఉండే విధంగా తీర్చిదిద్దగలిగే శక్తి భగవద్గీతకు ఉన్నది వివిధ సందర్భాల్లో కృంగిపోకుండా అదేవిధంగా మిడిసి పడకుండా చతికలు పడకుండా తన కర్తవ్యనిష్ఠుని చేయడానికి భగవద్గీత కంటే గొప్ప ఉపదేశం లేదండి విశేషించి భగవద్గీత చెప్పే అంశములు నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి అనేది గట్టిగా చెప్తుంది ఎందుకు అది నీ ధర్మం గనక రెండవది ఏంటంటే అందరికీ హితంగా ప్రవర్తించు ఈ మాట హిందూ మతంలో మాత్రమే గట్టిగా చెప్పబడింది సర్వభూత హితే రత అనే మాట ఎన్నిమాలు చెప్తాడు భగవద్గీతలో విశ్వాన్ని భగవంతుడిగా చూడడం తనలో భగవంతుడిని అనుభవానికి తెచ్చుకోవడం ఇది భగవద్గీత చెప్పే మరొక రెండవ పాఠంగా భావించారు ఈ రెండిటితో జీవితం ఎల్లప్పుడూ ఆనంద స్వరూపంగా గడపమంటాడు ఆనందం ఎక్కడో మరణానంతరం ఎక్కడో పొందేది కాదయ్యా అఖండమైన ఆనందమైన స్వస్వరూపంగా ఉన్నది దాన్ని తెలుసుకో ఇక్కడే ఆనందాన్ని అనుభవించు మళ్ళీ జనన మరణ పరంపరల్లో పడనటువంటి స్థితిని పొందు అనేటువంటి విషయాన్ని కూడా భగవద్గీత చెప్తున్నది ఇలాంటి అనేకమైన విషయాలు ప్రతి దశలో మానవుడికి అవసరమైనటువంటి సమాధానాలు సందేశాలు భగవద్గీతలో మనకు లభ్యమవుతున్నాయి ఇక్కడున్న అనేక మంది యువత తెలుసుకోవాల్సింది అదే ఇది చూస్తున్నటువంటి యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికి కొన్ని దశాబ్దాల క్రితమే శతాబ్దాల క్రితమే పాశ్చాత్య దేశాలు ఉన్న వైజ్ఞానిక శాస్త్రవేత్తలు భగవద్గీత గొప్పతనాన్ని అంగీకరించారు ఇది తెలుసుకోవాలి సైంటిస్ట్ ఇది మత సంబంధమైన మాట్లాడే వాళ్ళు కాదు సైంటిస్ట్ ఇందు చెప్పినవన్నీ కూడా చాలా సైన్స్ పరంగా విజ్ఞానపరంగా సమ్మతించినవి అదేవిధంగా విజ్ఞానం యొక్క పరాకాష్ఠత తత్వశాస్త్రం కనుక భగవద్గీత ఒక తత్వశాస్త్రం అటువంటి తత్వశాస్త్రం మనస్తత్వశాస్త్రం రెండు కూడా భగవద్గీతలో మనకు పడుతున్నాయి అంతేకాదు కృష్ణ పరమాత్మ గొప్ప సైకాలజిస్ట్గా కనబడతాడు ఇందులో అంటే సరిగ్గా భగవద్గీత శ్లోకాలు అర్థమైతే అనేక మానసిక సమస్యలకు కూడా అందులో మనకి మందులు దొరుకుతూ ఉంటాయి ఇలాంటి భవ్యమైన గ్రంథాన్ని అందరూ అధ్యయనం చేయాలని ఉద్దేశంతోనే ప్రవచన రూపంలో చెప్తే దాన్ని స్ఫూర్తిగా తీసుకుని స్టడీ చేయాలని ఒక భావం గ్రహించి కృషి చేసిన వాళ్ళని నేను ముందు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం లభించాలని ఆశీర్వదిస్తున్నాను ఆ కృషి చేసిన వారు కొన్ని దశాబ్దాల నుంచి నా ప్రవచనాలు విని ప్రవచనాలు కేవలం కాలక్షేప విషయాలు కాదు స్టడీ చేయవలసిన విజ్ఞానాంశములనే భావంతో ప్రతి ప్రవచనాన్ని స్టడీ మెటీరియల్లా తీసుకుని దానిపై పేపర్స్ రాసి కృషి చేసి కొన్ని నెలల పాటు అధ్యయనం చేసి ఆ అధ్యయనం చేసిన దాన్ని మననం చేసి తిరిగి వాటిని వాళ్ళు ప్రజెంట్ చేశారు అది గురుభ్యో నమ బృందం ఆ పనిచేసినది ఇప్పుడు సుమారు పది పదిహేను విషయాలపై కృషి చేశారు ఆ గురుభ్యో నమ బృందానికి చెందిన వారి యొక్క ఆలోచనే ఈ భగవద్గీత అధ్యయనం ఈ భగవద్గీత తరగతులు అది కూడా ప్రధానంగా చాలా కాలం క్రితం భగవద్ భగవద్గీతపై నేను చెప్పిన ఏడు వందల శ్లోకాల డెబ్భై రెండు గంటల ప్రవచనాన్ని వాళ్ళు ఆధారంగా తీసుకుని అందులో చెప్పిన శ్లోకాలు దాని యొక్క ప్రతిపదార్థ తాత్పర్యాలు తీసుకుంటూ అధ్యయనం చేశారు కేవలం శ్లోకాలు పలకడమే కాకుండా అర్థసహితంగా అధ్యయనం చేయడం ఈ తరగతుల ప్రత్యేకత అది కూడా వీరు చేసిన గొప్ప విషయం ఇప్పటికి రెండు విభాగాలు అయ్యాయి ఇంకొక రెండు విభాగాల్లో పూర్తి కాబోతున్నది ఇది ఆనందకరమైన అంశం పైగా విశేషించి వీరు భగవద్గీత మీద ఇదివరకు ఈ గురుభ్యో నమ చాలా ప్రత్యేకమైన ప్రశ్నపత్రాలు పరిశోధన ఇవన్నీ చేశారు ఇంకా అనేకమైన మంచి పనులు గురుభ్యో నమ ద్వారా జరుగుతున్నాయి ఇప్పుడు లర్న్ గీత ద్వారా వీళ్ళు చేస్తున్న ఈ కృషి ఇందులో ఎందుకు ఏ విభాగం చేసామనేది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి భావం ఉంది దీని వెనకాల అదేమిటో ముందు ఉపోద్ఘాతం విద్య గారు చెప్పారు ముఖ్యంగా అనేక మంది అధ్యాపకులు వాళ్ళు ఇక్కడికి విచ్చేశారు నేర్పుతున్న వారు వారిని మనందరం అభినందించాలి ఒక్క అక్షర దోషం లేకుండా వాళ్ళు పలికారు అంటే అధ్యాపకులు గొప్పతనం ఇక్కడికి వచ్చినటువంటి విద్య గారు అదేవిధంగా ఆకళ్ళ శాంతి గారు సత్యశ్రీ గారు ప్రత్యక్షంగా మనకు కనబడుతున్నారు ఇక్కడికి రాకుండా పరోక్షంగా నేర్పినటువంటి వారు వివిధ ప్రాంతాలు ఉన్నారు వారికి కూడా ఇక్కడి నుంచి అభినందనలు అందిద్దాం కృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని మనం ఆకాంక్షిద్దాం అంతేకాదు దీని పూనుకుని ఎంత కృషి చేసి అటు గురుభ్యో నమ బృందాన్ని నడుపుతూ ఇటు గీత అధ్యయనం విషయంలో కృషి చేస్తున్నటువంటి వ్యక్తి ప్రధానంగా కేంద్ర బిందువులు ఉన్నటువంటి వారు శ్రీమతి విద్య గారు వారు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేశారు వారు ప్రత్యేకమైనటువంటి ఆశీర్వచనాలు అందిస్తున్నాం ఇది అందరికీ స్ఫూర్తి కావాలండి ఎందుకు ఈ విభాగం చేసామంటే గీతలో ఏ శ్లో ఏ అధ్యాయానికి ఆ అధ్యాయమే పరిపూర్ణ గ్రంథం మరొక అధ్యాయం సహాయం లేకుండానే తెలుసుకోవచ్చు అది గొప్పతనం ఇక్కడ అయితే ఒక అధ్యాయంలో బాగా అర్థమైనది మరొక అధ్యాయం చదివితే మరింత బలపడుతుంది అది ప్రత్యేకత అంటే ఇది ఏ అధ్యాయానికి ఆ అధ్యాయం కనుక మొట్టమొదట కొన్ని ప్రధాన అధ్యాయాలు ఎంచుకోవడం జరిగింది వాటికి ఒక అనుబంధం ఉన్నది అలాగే తర్వాత కూడా తరగతులు ఏర్పాటు చేయడం జరిగినది అయితే మొదటి తరగతిలో చేరిన వారు కొనసాగుతూ వస్తున్నారు కొత్త వారు కూడా చేరుతూ ఉన్నారు ఇంకా ఇది విని చాలా మంది కొత్తగా ఇప్పుడే చేరవచ్చు అప్పుడే రెండు తరగతులు అయిపోయి అనుకోవద్దు దేనికంటే పరిపూర్ణంగా ప్రతి తరగతులను నిర్వహించడం జరుగుతుంది తర్వాత మనం ఏర్పరచబోయేటువంటి ఏ అధ్యాయాల సమూహం ఉన్నదో అది కూడా ఒక ప్రత్యేక అధ్యయనం అవుతుంది కనుక ఇది విని అందరూ స్ఫూర్తి పొందవచ్చు అదేవిధంగా మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు అయ్యాక ఒక మహాక్షేత్రంలో మొత్తం భగవద్గీత పారాయణ చేయడం అనే ఆలోచన చాలా బాగుంది అది మనకి జగద్గురువుని కృష్ణ పరమాత్మ తప్పక నెరవేర్చుతాడు అందులో సందేహం లేదు విశేషించి ఇవాళ ప్రత్యేకత ఇందాక చెప్పినట్టు సద్గురు శివానందమూర్తి గారి యొక్క జన్మదినం ఒకటి రెండు మనం ఉన్న చోటు సామాన్యం కాదు ఇలాంటి చోటుకు వచ్చి వీళ్ళు పారాయణ చేయడం మనం వినడం అనేది సామాన్యమైన విషయం కాదు ఇది గుంటూరు నగరంలో ఉన్నటువంటి శృంగేరు మహాపీఠం జగద్గురువుల అనుగ్రహం ఇక్కడ పరిపూర్ణంగా వర్షిస్తున్నది ఇక్కడ ఉన్నది శారదా పరమేశ్వరి బ్రహ్మ దేవత అయిన శారదాదేవి ఇక్కడ ఉన్నది ఇటువంటి తల్లి సమక్షంలో జగద్గురువుల అనుగ్రహం ప్రసరిస్తున్నటువంటి ఈ ప్రాంగణంలో ఊపిరి తీసినా చాలా గొప్పదే అలాంటిది ఇక్కడ మనం కూర్చొని ఇంతసేపు భగవద్గీత చదవడం వినడం జరిగింది అంటే ఒక గొప్ప గీతా యజ్ఞం జరిగింది ఇలాంటి చోట చదివిన విద్యకి సార్థకత ఉంటుంది కాబట్టి ఇక్కడికి శ్రమపడి వచ్చిన వాళ్ళందరూ వారి శ్రమ సార్థకం చేసుకున్నటువంటి వారే నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఇందులో ఎత్తి చూపడానికి దోషాలేం లేవు అభినందించి ప్రోత్సహించడమే ఇక్కడ చాలామంది దీన్ని మెమొరైజ్ చేశారన్నారు అంటే అడిగితే చెప్తారట ఎవరండి చాలా సరే పదిహేను అధ్యాయంలో పదిహేను శ్లోకం చెప్పండి అమ్మా అర్థం కూడా చెప్పచ్చు పదిహేను అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం ఇది చాలా కంగారు పడక ఏం పర్వాలేదు చాలా సంతోషం శుభం మచ్చు ఒక్కడు చాలు మనకు చాలా ఆనందం కలిగిస్తున్నటువంటి అంశం అర్థసహితంగా శ్లోకం నేర్చుకోవడం మరొక విషయం అండి భగవద్గీతలు శ్లోకాలు ఉచ్చరిస్తే చాలు ఆ ఉచ్చారణే పారాయణ ఆ పారాయణ ఒక పది ప్రాణాయామాలతో సమానం ఈ విషయం ప్రమాణపూర్వకంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అంత శక్తి ఉన్నది ఆ శ్లోకాలకు అంత శక్తి ఉన్నది కృష్ణ పరమాత్మ యొక్క వాక్కు అది మరువరాదు వ్యాసభగవానుడు యథాతథంగా మనకు అందించాడు అందుకే అందులో ఉన్నటువంటి శక్తి ఒక పాంచజన్య శంఖారావం అంత శక్తి ఉన్నది అది మన నాడీ మండలాన్నంతటి ఉత్తేజపరచడమే కాకుండా మన చిత్తాన్ని శుద్ధి చేస్తుంది మనలో పరమాత్మని కనబడేలా చేస్తుంది ముందు శ్లోకాలు ఉచ్చరించిన చాలు ఇక అర్థం తెలుసుకున్నారా తర్వాత విషయం అది అలాంటి శ్లోకోచ్చారణే అంత మహిమ కలిగినది అలాంటి భగవద్గీత ఈ శ్లోకాలతో ఇంకా ఇంకా అధ్యయనం చేయాలని భారతీయులందరికీ స్ఫూర్తి కలగాలని కోరుకుంటూ ఉన్నాం భారతీయుడైన వాడు భగవద్గీత నేర్చిన వాడే కావాలి అంటూ మన ప్రధాని గారు కూడా భారతదేశం ప్రపంచానికి ఇచ్చేటువంటి గొప్ప సందేశం ఏమిటి అంటే భగవద్గీత అని ఆయన చూపించారు ఇది భారతీయ హృదయం భారతీయ మహర్షులు ఇచ్చినది అందుకే ఇది మన గ్రంథం మన ఆత్మ గ్రంథం మన హృదయ స్పందన ఈ గ్రంథంగా మనం గ్రహించి అదే మనంగా అవుదాం అదే ప్రపంచానికి చూపించుదాం ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ గురుభ్యో నమ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి నా వినయపూర్వక సాష్టాంగ దండ ప్రణామములు ఈ గీతాపారాయణం ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొనడానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతాపూర్వక ధన్యవాదములు కొత్త శిక్షణ తరగతులలో నమోదు చేసుకోవడానికి సంబంధించిన సమాచారము ఇప్పుడు గురువుగారు చెప్పినట్టు మీరు మీ స్నేహితులకి బంధువులకి తెలియపరిచి ఈ గీతాపారాయణ మహాయజ్ఞంలో ఎక్కువ మంది పాల్గొనేటట్లు మనం ప్రయత్నం చేద్దాం మేము కొత్త విద్యార్థుల కొరకు కొత్త తరగతులను కూడా ప్రారంభిస్తున్నాం ఇప్పుడే గురువుగారు చెప్పినట్టు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు మీరు ఆల్రెడీ తొమ్మిది చేసేసారు మేము దాటిపోయామా అని ఎవ్వరూ అనుకోక్కర్లేదు మీరు కూడా ఇప్పటి నుంచి జాయిన్ అవ్వచ్చు గీతాపారాయణం అందరం నిత్య సాధన చేస్తూ ప్రతి విద్యార్థి ఒక శిక్షకుడిగా తయారు కావాలనే మా ఆకాంక్ష గీతా శిక్షణ బోధకులు దివాకర్ గారు సత్యశ్రీ గారు స్వాతి గారు సన్యాసమ్మ గారు శ్రావణి గారు సద్గుణి గారు విద్య గారు మరియు నేను మేము అందరం కలిసి గత సంవత్సరముగా వెయ్యి గంటలకు పైగా ఈ సత్కార్యక్రమానికి వినియోగించామని చెప్పడానికి ఎంతో ఎంతో ఆనందిస్తున్నాం మాకు ఈ కార్యక్రమానికి సహకరించిన వారు చాలామంది ఉన్నారు అందులో ముఖ్యమైన వాళ్ళు అనిల్ గారు పవన్ గారు మధు గారు సాయి వారణాసి గారు కమల గారు మరియు ఋషిపీఠం సభ్యులు ఎవరైనా నేను మర్చిపోతే మన్నించాలి క్షమించాలి ఎందరో సహా ఎంతోమంది సహాయం లేదే ఇంత పెద్ద కార్యక్రమం మేము సాధించలేము ఈరోజు మా ముఖ్య అతిథి అయిన శ్రీ ఎల్విఎస్ సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేక ధన్యవాదాలు మేము ఈ కార్యక్రమం గుంటూరులో దిగ్విజయంగా నిర్వర్తించగలగడానికి ముఖ్యంగా సహకరించిన వారు శ్రీ పోలిశెట్టి హరిప్రసాద్ గారు మరియు ఇక్కడ శ్రీ నారాయణ గారు పోలిశెట్టి నాగసుందర్ గారు శ్రీనివాస్ గారు శర్మ గారు నాగేశ్వరరావు గారు ఆలయ సభ్యులందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు వెంకట్ రమణ గారు వెంకట పవన్ గారు జవహర్ గారు మరియు నా సహోద్యాయులందరికీ మా ప్రియ శిష్యులకి మా యొక్క ధన్యవాదములు ఇక్కడికి అందరికీ ఎంతోమంది ఇక్కడ వచ్చిన వారు రాని వాళ్ళు అక్కడ చూస్తున్న వాళ్ళందరూ కూడా చాలా మంది సభ్యులందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఇవాళ విచ్చేసిన మాకు గురువుగారిని సత్కరించిన జంజాల్ శంకర్ గారు కామేశ్వరమ్మ గారికి నా హృదయపూర్వక నమస్కారం డాక్టర్ నారాయణరావు గారు కృషిపీఠం ద్వారా ఎందుకంటే వారంతా అసెస్మెంట్స్ ఇంటర్నల్ అసెస్మెంట్స్ ఎక్స్టర్నల్ అసెస్మెంట్స్లో పాస్ అవడం జరిగింది వారికి పేర్లు పిలవడం జరుగుతుంది దయచేసి వచ్చి ముందరికి సర్టిఫికేషన్ తీసుకోండి శ్రీలక్ష్మి సరత్ ఇక్కడ కొంతమంది మెమరైజర్స్ ఉన్నారు కొంతమంది ఉన్నారు శ్రీలక్ష్మి శివరాత్రి శ్రీమతి దేదీప్య తోట అది ఇచ్చేసేయండి అది కూడా ఇచ్చేసేయండి తర్వాత శారదామణి పోలుకొండ గురుగారు శారద ఈ తొమ్మిది అధ్యాయాల్లో ఎక్కడ ఏ మీనింగ్ ఏ శ్లోకం అడిగినా చెప్పగలదు అర్థం స్పెషల్ మెన్షన్ శారద సాయంత్రం గురువుగారు శారద మీ శ్లోకాలు వారు అడుగుతారు మీరు అర్థం చెప్పాలి అందరి ముందర సభాముఖంగా గురుగారు అన్నారు తర్వాత యోగప్రియ చిన్న పాప ఐదు చాప్టర్సే తీసుకుంది పద్మా ఎందుకురి పద్మా ఓ ముందరికి రమ్మని ఒక్క నిమిషం అండి పద్మా తీసుకున్న వాళ్ళు అట్నుంచి రండి గురువు గారి కుడివైపు వైపు నుంచి ఇది ఎంత లైవ్ వెళ్తోందండి యూట్యూబ్లో నెక్స్ట్ అమంచి శశి అమంచి శశి రాలేదు దాచేపల్లి రక్షిత రక్షిత దాచేపల్లి తొందరగా రండమ్మా తర్వాత మీ అమ్మగారు జయంతి సత్యవతి గారు తర్వాత వారు రెడీ అవ్వండి శ్రీమతి జయంతి సత్యవతి గారు శాంతి వాళ్ళ అమ్మగారు తర్వాత మాణిక్య వీణ అద్దేపల్లి గారు మెమరైజర్ ఆవిడ శ్రీమతి మాణి తర్వాత Abhivinesh Reddy ready Rama memoriser Geetha sorry reader reader Radhika గారు రాధిక గారికి కూడా ఫస్ట్ జేవి శాంతమూర్తి గారు జేవి శాంతమూర్తి గారు తొందరగా కావాలన్నా తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ అపర్ణ లక్ష్మి జయంతి అపర్ణ లక్ష్మి జయంతి చింతల్పాటి లాస్య కృష్ణాజ చింతల్పాటి ఈ పాప గురువు గురువుగారికి ముట్టుకోకుండా దూరంగా ఉండి నమస్కారం పెట్టండి అమ్మా ఎవరు భువన్ నా పేరు ఇచ్చాక నాకు చదవాలి అది చూడమ్మా సుధామయి ఓరుగంటి ఈవిడ ఇంకొక జగద్గురు చాప్టర్లో ఏది శ్లోకం అడిగినా చెప్తారు వీళ్ళిద్దరూ గురుగారు సుధామయ్య గారు మెమరైజర్ కూడా శ్రీకాంత్ పరిటాల పరటాల గారు బెంగళూరు నుంచి కన్నడిగా ఆయన మీ భాష తెలుగులో సార్ సుమలత గారు మెమరైజర్ ఈవిడ బెంగళూరు నుంచి భోజనాలు సదుపాయం ఇవాళ చేశారు గురుగారు అందరికీ ఇది మా భాగ్యం అని చెప్పి సో వెంకటేష్ ఘంటసాల మీ ప్రియ తేజస్వి రెడీగా ఉండమ్మా తర్వాత వెంకటేష్ అయ్యాక తేజస్వి తేజస్వి పద్మా ఆచంట గారు నెక్స్ట్